రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో హరి హరి ఓ వారికి ఉయ్యాలో మరణం లేదు ఉయ్యాలో శరణన్న వారికి ఉయ్యాలో మరణం లేదు ఉయ్యాలో రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ముందుగా నిందలు ఉయ్యాలో ముత్యాల పోషమ్మ ఉయ్యాలో ముందుగా నిందలు ఉయ్యాలో ముత్యాల పోషమ్మ ఉయ్యాలో తర్వాత నిందలు ఉయ్యాలో తల్లిరా పెద్దమ్మ ఉయ్యాలో కోరుతా నిందలతో ఉయ్యాలో కొమరెల్లి మల్లన్న ఉయ్యాలో కోరుతా నిందలతో ఉయ్యాలో కొమరెల్లి మల్లన్న వెయ్యాలో మారుగా నిందలు ఉయ్యాలో మౌరాల ఎల్లమ్మ ఉయ్యాలో మారుగా నిందలతో ఉయ్యాలో మౌరాల ఎల్లమ్మ ఉయ్యాలో భోగాన నిందలు ఉయ్యాలో బొంత పెళ్లి రన్న ఉయ్యాలో భోగాన నిందలతో ఉయ్యాలో బొంత పెళ్లి రన్న ఉయ్యాలో శరణన్న వరంగల్లో ఉయ్యాలో శంబుడా నిందలతో ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో శ్రీరామ జయ రామ ఉయ్యాలో అయ్యోధ్య రామ ఉయ్యాలో శ్రీరామ జయ రామ ఉయ్యాలో అయ్యోధ్య రామ ఉయ్యాలో తొక్కుదు నా భూదేవి ఉయ్యాలో మొక్కుదు నే నిన్ను ఉయ్యాలో తొక్కుదు నా భూదేవి ఉయ్యాలో మొక్కుదు నే నిన్ను ఉయ్యాలో బాధల్లో నిందలతో ఉయ్యాలో భద్రాద్రి రామన్న ఉయ్యాలో బాధల్లో నిందలతో ఉయ్యాలో భద్రాద్రి రామన్న ఉయ్యాలో గుండెల్లో నిందలతూ ఉయ్యాలో కొండగట్టంజన్న ఉయ్యాలో గుండెల్లో నిందలతూ ఉయ్యాలో కొండగట్టంజన్న ఉయ్యాలో ఎప్పుడు నిందలతూ ఉయ్యాలో ఎంలాడ రాజన్న ఉయ్యాలో ఎప్పుడు నిందలతూ ఉయ్యాలో ఎంలాడ రాజన్న ఉయ్యాలో యాదిలో నిందలతూ ఉయ్యాలో యాదగిరి నరసన్న ఉయ్యాలో యాదిలో నిందలతూ ఉయ్యాలో యాదగిరి నరసన్న ఉయ్యాలో సింతల్లో మిందలతూ సమ్మక్క సారక్క నిందలు చింతల్లో నిందలతో ఉయ్యాలో సమ్మక్క సారక్క కీర్తిగా నిందలు ఉయ్యాలో కీసరా రామన్న ఉయ్యాలో కీర్తిగా నిందలతో ఉయ్యాలో కీసరా రామన్న ఉయ్యాలో రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో శ్రీరామ జయ రామ ఉయ్యాలో కోద కలిసి ఉయ్యాలో అందరిని గంగా నిన్ను మరిసి ఉయ్యాలో గంగ నిందలు వంది గడియ నిల్వాలేము ఉయ్యాలో గంగ నిందలు వంది గడియ నిల్వాలేము ఉయ్యాలో మోతుకు జట్టు కింద ఉయ్యాలో పుట్టినావే గంగ ఉయ్యాలో మోతుకు జట్టు కింద ఉయ్యాలో పుట్టినావే గంగ ఉయ్యాలో ములమంటి కాల్వలు ఉయ్యాలో పారినావే గంగ ఉయ్యాలో చెట్టు కింద ఉయ్యాలో పుట్టినావే వేగంగా ఉయ్యాలో తంగేడు చెట్టు కింద ఉయ్యాలో పుట్టినావే వేగంగా ఉయ్యాలో తల్లేడు కాల్వలు ఉయ్యాలో పారినావే వేగంగా ఉయ్యాలో తల్లేడు కాల్వలు ఉయ్యాలో పారినా వేగంగా ఉయ్యాలో జిల్లేడు చెట్టు కింద ఉయ్యాలో పుట్టినావే వేగంగా ఉయ్యాలో జిల్లేడు చెట్టు కింద ఉయ్యాలో పుట్టినావే వేగంగా ఉయ్యాలో జిల జిల కాల్వలు ఉయ్యాలో పారినావే గంగ ఉయ్యాలో జిల జిల ఉయ్యాలో ఉడుగు చెడి కింద ఉయ్యాలో పుట్టినావే గంగ ఉయ్యాలో ఉరుమురిమి కాల్వలు ఉయ్యాలో పారినావే గంగ ఉయ్యాలో ఉరుమురిమి కాల్వలు ఉయ్యాలో పారినావే గంగ ఉయ్యాలో కట్టినావు గంగ ఉయ్యాలో పట్టంచు చీరలు ఉయ్యాలో కట్టినావు గంగ ఉయ్యాలో పట్టంచు చీరలు ఉయ్యాలో తొడిగినావు గంగ ఉయ్యాలో ముత్యాల రవికలు ఉయ్యాలో తొడిగినావు గంగ ఉయ్యాలో ముత్యాల రవికలు ఉయ్యాలో పూసినావు గంగ ఉయ్యాలో పుట్టడు బండారు ఉయ్యాలో నీకు శరణు ఉయ్యాలో తల్లి నీకు శరణు ఉయ్యాలో గంగ నీకు శరణు ఉయ్యాలో తల్లి నీకు శరణు ఉయ్యాలో గంగ నీకు శరణు ఉయ్యాలో తల్లి నీకు శరణు ఉయ్యాలో గంగ నీకు శరణు ఉయ్యాలో